यत एवम् तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ पाप्मानम् प्रजहिह्येनम् ज्ञानविज्ञाननाशनम् तस्मात् त्वम् इन्द्रियाणि आदौ पूर्वम् नियम्य वशीकृत्य भरतर्षभ पाप्मानम् पापाचारम् कामम् ప్రజహి హి పరిత్యజ ఏనం ప్రకృతం వైరిణం జ్ఞానవిజ్ఞాననాశనం జ్ఞానం శాస్త్రత ఆచార్యతశ్చ ఆత్మాదీనాం అవబోధः విజ్ఞానం విశేషతः తదనుభవः తయోః జ్ఞానవిజ్ఞానయోः శ్రేయఃప్రాప్తిహేత్వోः నాశనం ప్రజహి ఆత్మన పరిత్యజ